కోరిన మాట జయమవు తండ్రి ఒక భయం లేదు తలసిన కారణం పండవు తండ్రి మరి ఏమి కొదవలేదు ఇచ్చిన తావు తీసిన మార్గమైన చోటుతో నెత్తురు సగనములో ఒక అమాయము కూరవద్దు ఒక కూరము చూడవద్దు ఒక అలంబము చెయ్యవద్దు నాలుగు నక్షత్రం నమ్మిన ప్రాణానికి నష్టం పడవద్దు ఒక కష్టము లేకుండా ఇంట్లో పుట్టిన పెరిగిన వాడు నాయులకు ఒక చోటులో నిచ్చిన తాము తీసిన మార్గములు ఇంకా మెత్తులు సభనములు ఒక వ్యక్తనం నమ్మి ఉండారు నమ్మిన కారణం కుదురులో చదురును కొడక మరి లేదు పంచుతూ ఉండారు అయితే కుదురు తండ్రి చదరపోయేది లేదు నీ కాపురంలో వచ్చిన కష్టం అయిపోయినట్ట నమ్మిన ప్రాణానికి నష్టం లేదు నిజ పలుకు పలకదే ఆబద్ధము చెప్పవద్దు అఘోరము చెప్పవద్దు మహాదేవ యంకమ్మ విశ్వరి ఎల్లమ్మ బల్లారి దుర్గమ్మ కాళాశ్రీ జ్ఞానమ్మ కూలూరు బెడ చండాలమ్మ నిజం చెప్పవే ఆబద్ధము చెప్పవద్దు పదహారు కంటి వారతల పాలత్తమ్మ తల్లి కూలూరు బెడ చండాలమ్మ నిజం చెప్పవర ఈ సంవత్సరం ఇంకా వాళ్ళు పుట్టిన రాశి బాగా ఉండాలి మరి ఏమి చెప్పలేదు మన కడప దేశ జ్ఞానమ్మ తల్లి ఒక బాబు చెప్పదే మన బల్లారి ధృవమ్మ నిజం చెప్పదే మన కంచి కామాచి అమ్మ ఒక చెప్పదే ఇచ్చిన తావు తీసిన మార్గం అయిన చోటు నెత్తురు సపనంలో ఒక సమాచారం వచ్చును మరియేమి చూడలేదు నమ్మిన ప్రాణాన్ని నింద ఒక చక్రము లేకుండా ఇంట్లో చిన్న పెద్ద గురువు దైవమైన వాడు ఇచ్చిన తావులో ఇంకా నెత్తులు సదనములో ఇంకా చూడో మంచిగా చెప్పరో మని అయిపోయింది నీ నెల ముప్పైపోతుంది ఇంకా మధ్య దీవాలి నెల పుట్టగానే ఒక కోరిక తలపోతారు కుదురు తండ్రి చదరపోయేది లేదు ఈ సంస్థానములో అయితే అయ్యపో ఇంకా ఈ సంవత్సర గుమ్మడి కాయిద బొజ్జ వచ్చును వాళ్ళు కొర్ర మిషాల గురిపడవను వాళ్ళ గుండె మాట జహిమమును వాళ్ళు రాసే లక్క మునుపడవచ్చును కొడబోకు వాళ్ళు కొలిసిన కొడువు పాలా పొంగవలే వాళ్ళు నమ్మిన ప్రాణానికి నష్టము లేదు వాళ్ళు కోరిన దాత నింద ఒక సిక్కు లేదు అయిపోయింది పగవాడ నోట్లో మట్టి పడినట్ట నాడికి నక్షత్రం లేకుండా వాడు అమశతనం వల్ల పడింది వాడు పిండాకుడు కాకులు తినింది సగనం చెప్పవద్దు రేపోవడం కోరవద్దు